ఇలా ఈ ఋషులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖలను వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాన్ని అలా విస్తరించుకుంటూ ఒకసారి ఏం చేస్తారనంటే పెద్ద సత్రయాగం చేస్తారు ఋషులందరూ కలిగి పెద్ద సత్రయాగం నిర్వహిస్తారు ఆ సత్రయాగంలో అందరూ ఋషులు పాల్గొనాలని చెప్పి గంగల చాటు వేయిస్తారు అది అన్ని ఊళ్ళకి విస్తరిస్తుంది అవి ఏం చెప్తారంటే ఈ సత్రయాగంలో పాల్గొలేకపోతే ఎవరైనా వాళ్ళకి బ్రహ్మహత్యా పాఠకం వస్తుంది అని అంటారు అయితే అందరూ ఋషులు వెళ్ళిపోతారు ఈ సత్రయాగానికి ఈ సత్రయాగం ఎందుకు చేస్తారు అంటే సత్రయాగంలో అందరు ఋషులు వాళ్ళ వాళ్ళ శిష్యులు ప్రశిష్యులతో అలాగ కూర్చుని తర్కం చేసి విచారణ చేసి వాళ్ళు వాళ్ళు తెలుసుకున్నటువంటి సిద్ధాంతాలను తత్వాలను అనుభవాలను అంతా అక్కడ పెట్టి వాళ్ళన్నింటినీ ప్రమాణభూతంగా ముద్ర వేయించుకుంటారన్నమాట సత్రయాగం అంటే గురువులు శిష్యులు అందరూ కూర్చొని వాళ్ళు విచారణాత్మకంగా జరిగేటువంటి సభలు సదస్సులు అటువంటి సత్రయాగానికి అందరూ పాల్గొంటారు అది జైని మహర్షి పాపం కారణాంతరాల వల్ల వెళ్ళలేకపోతాడు జైని మహర్షి ఆ సత్రయాగంలో పాల్గొనకపోతాడు పోయాడే మనం అలా ఒక విధి పెట్టామే అయ్యో అతనికి ఈ బ్రహ్మాండ చుట్టూ ఉంది అని అందరూ బాధపడతారు అయితే ఆ దేవి మహర్షి ఏం చేస్తానంటే ఆయన దగ్గరటువంటి ఇద్దరు శిష్యులు పిలుస్తాడు ఆ శిష్యులు ఎందుకు ఆయన పిలిపిస్తారు అనంటే ఆయన అద్భుతుడు చరకుడు ఇద్దరు శిష్యులు పిలిచి రే నాకు తపస్సు చేసి పెట్టండి నా బ్రహ్మహత్య పాత ఈ మంత్రాలతో తపస్సు చేస్తే నా పోతుందని అంటే వాళ్ళిద్దరు మొదలు పెడతారు ఈలోగా యాజ్ఞవైకుడు అనేటువంటి వాడు వస్తాడు మహాతపస్వి యాజ్ఞవైకుడు సామాన్యుడు కాదు మహాతపస్సు అంటున్నాడు అతను ఎంత తపస్సు అంటున్నాడంటే చెప్పనలే కాదు అతను వస్తుంటే ఇద్దరు తపస్సులో కూర్చోబోతుంటారు ఏం చేస్తున్నారని అంటే ఇలా గురువు గారి ఆదేశం ఆయనకి బ్రహ్మహత్య పాపకం చెప్పుకుని ఆయన తపస్సు చేయడం అంటే తిరిగి గురువు గారి దగ్గరికి వెళ్తాడు చాలా గొప్పవాడు మంచివాడు కూడా యాజ్ఞవల్కుడు కానీ ఆ సమయంలో ఏదో ప్రకోపిస్తుంది వాడు వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి జైమిని మహర్షికి మహర్షి గురువు గారు వాళ్ళిద్దరు తప్పు చెప్పారు ఏంటండి నేను తపస్సు చేస్తే మీ మాట వింటే పోతుందంటారు వెంటనే జైమిని మహర్షి కోపం వస్తుంది ఓహో అంత అహంకారం వచ్చేస్తుందా మీకు అంటే వాళ్ళిద్దరూ పనికిరాలు ఒక్కరే పనికొస్తావనే గురువు దగ్గరకు వచ్చి మీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారా ఓహోహో గురువు దగ్గర అహంకారం ప్రదర్శించావు కాబట్టి మీరు ఏ విద్య అభ్యర్థి పడిపోవాలి కాబట్టి నేను నేర్పిన విద్య అంతా తప్పు పెట్టాలంటారు తప్పు పడుతుంది ఆలోచించుకున్నంత తప్పదు ఇంకా గురువుగా చెప్పారు నువ్వు వెళ్ళిపో అహంకారంతో ఉన్నావు కాబట్టి నువ్వు నా దగ్గర కూర్చోవు నీ అహంకారమే నీ పతనానికి నాంది పక్కన పడేయో ఎప్పుడైతే ఆ మాట విన్నాడో గురువు చెప్పారు వెంటనే ఆయన నేర్చుకున్న విద్యనంతా కట్టాడు అయితే ఆ విద్యనంతా కట్టేటప్పుడు నేలపాలు కావులు కూడా జ్ఞానం వైదిక సంస్కృతి నేలపాలు కావులు వాళ్ళు కాదు వెంటనే ఆ ఇద్దరు శిష్యుని ఎవరినైతే ఉన్నారు అద్వరుడు ఇచ్చారు ఉన్నారు వాళ్ళు పిలిచి వాళ్ళిద్దరిని పిలిచి వెంటనే ఆ కట్టినటువంటి ఆ వైదికమైనటువంటి ఆ వేదాన్నాన్ని భుజించమన్నారు ఎలా తింటారండి తినలేదు కప్పు దాన్ని తినలేదు వమనం చేసి దాన్ని తినలేదు అప్పుడు వెంటనే జరిగి వాళ్ళిద్దరికి ఆయన దివ్య దృష్టితో రెండు రూపాయలు ఇస్తారు తిట్టిన పక్షులుగా మారుతారు వాళ్ళు మనం చేసినటువంటి రెండింటిని తినేస్తాయి తినేస్తే అవి నేలపాలు కాకుండా అయిపోతాయి అందుకని తిప్పిని పక్షులుగా అవి ఉంటున్నాయి కాబట్టి అది మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి దళితులు భవిష్యత్తుగా ఉంటాయి అది కృష్ణ విధంగా మారింది అయితే యాజ్ఞవల్కుడు ఇప్పుడు వేదం పోయింది జ్ఞానం పోయింది తన తపస్సంతా పోయింది గురువు యొక్క శాపంతో ఆయన ఆగ్రహంతో మొత్తం పోయింది ఇప్పుడు వాడు ఏం చేస్తారంటే ఏం చేయాలో తెలియక ఆకాశవాణి ఆకాశవాణిలో వినిపిస్తుందయ్యా ఈ లోకంలో వేదాలకు సాక్షి సూర్యుడు వేదమే సూర్యుడు కాబట్టి ఆయన వేద స్వరూపం కనుక ఆయన ఉపాసన చేయమంటుంది ఋగ్వేదాన్ని ఉపాసన చేసినటువంటి ఫలితం వస్తుంది మధ్యాహ్నే తిష్టతి యజుషి అంటే మధ్యాహ్న సమయంలో నది మీదకి వచ్చినప్పుడు యజుర్వేద రూపమై ఉంటారు అలాగనే సాయంకాలం అస్తమయ సమయానికి వచ్చేటప్పుడు సూర్యుడు సామవేదము కంటే ఉంటారు కాబట్టి త్రిసంధిలో ఎవరైతే సూర్యుని ఉపాసన చేస్తారో వాళ్ళకి వేదమే పూర్ణంగా ఉపాసించబడుతుంది వేద అనుగ్రహం కలుగుతుంది అని ఆకాశవాణి వినిపిస్తుంది ఇక యాజ్ఞవల్కుడు ఉపాసన చేయడం మొదలు పెడతారు ఈ యాజ్ఞవల్కుడు యొక్క తండ్రి వాదసనే అంటే అన్నం కని అంటే దానం చేయడం అనమాట అంటే వాడి జీవితంలో అన్నదానం చేస్తూనే ఉంటారు వాళ్ళంతా వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టి భోజనం పెడుతుంటారు వాళ్ళు సంతృప్తిగా వెళ్తుంటారు అలా వాడు అన్నదానం అన్నదానం అన్నదానం చేసి చేసి చేసి రోజంతా వాడికి ఇదే ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళకి వండడం వాళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళు క్షేమంగా చేయడం పలకరించడం పంపడం ఇదే పని దాంతో వాళ్ళు తపస్సు అదొక తపస్సు దాంతో వాడికి అంతఃకరణ శుద్ధి కలిగింది గురువుని ఆశ్రయించాడు మోక్ష విద్యను పొందాడు తరించాడు వాడి కొడుకు అనమాట ఈ ఆజ్ఞవల్కుడు అందుకని వీడికి పేరు వాజంతరేయుడు అని కూడా పేరుంది వీడికి అయితే యాజ్ఞవల్కుడు వాజంతరేయుడు యొక్క కొడుకు యాజ్ఞవల్కుడు కూడా ఏం చేస్తాడంటే ఆ సూర్యుడిని ఉపాసన చేస్తాడు ప్రత్యక్షము సూర్యాన్ని ఉపదేశిస్తాడు వేదాన్ని ఆ వేదము శుక్లవేదుడు వేదం అవుతుంది అది నలభై కాండలతో ఉంటుంది శుక్లవేదుడు వేదం ఆ శుక్లవేదుడు వేదం నలభై కాండలు మొత్తం నూట తొమ్మిది కాండలు ఎదురువేదం అందులో శుక్ల ఎదురువేదం నలభై కాండలు కృష్ణ ఎదురువేదం అరవై తొమ్మిది కాండలు అలా మొత్తం నూట తొమ్మిది కాండలు ఎదురువేదం ఆ శుక్ల ఎదురువేదాన్ని ఈ యాజ్ఞరైకుడు పొందుతాడు ఈయన పొంది ఆ కృష్ణ ఆ శుక్లయజుర్ వేదాన్ని పొందిన తర్వాత ఆ ఇద్దరు శిష్యుల్ని పెట్టుకుంటారు కన్నుడు మధ్యంధుడు అని వాళ్ళ ద్వారా ఈ శుక్లయజుర్ వేదాన్ని ప్రచారంలోకి తీసుకొస్తారు అయితే మనకు అనిపిస్తుంది అసలు ఈ వేదాలన్నీ ఏం మాట్లాడుతున్నాయని అసలు ఈ వేదం అంతా కూడా ఏం చెబుతుంది ఈ వేదమంతా కూడా మంత్ర స్వరూపంగా ఉంది కానీ ఈ మంత్రాలన్నీ కూడా ఎలా ఉపయోగించాలి ఎలా దీన్ని వాడుకోవాలి ఎలా వాడుకుంటే ఇదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది ఎవరు దీనికి అర్హుడు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేటువంటి విధి విధానాలన్నీ చెప్తుంది బ్రాహ్మణులు అనేటువంటి విభాగాలు అందుకని కర్మణ తన్మంత్రానాంచ వ్యాఖ్యాన గ్రంథ బ్రాహ్మణం అంటే బ్రాహ్మణుడు అనంటే ఈ మంత్రాలన్నింటినీ వివరిస్తుంది ఈ మంత్రాలన్నింటినీ కూడా ఎవరు ఏ యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుంది ఎవరు ఏ కర్మ చేస్తే వాడికి ఏ ఫలితం వస్తుంది ఎవరు ఎలా ఉండాలి ఏ రకంగా విధి విధానాలన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా సశరీరంగా పూర్తిగా చెప్తుంది ఈ బ్రాహ్మణ భాగాలు Gracias. అయిన సంస్కృతంలో ఒక ధాతువుతోటే తయారవుతుంది ఎలాగైతే ఇంత మనిషి తండ్రి ధాతువుతో మనం తయారయ్యామో అలాగనే ఒక శబ్దం కూడా ఒక ధాతువుతో తయారవుతుంది ఆ ధాతువు నుండి ఎన్నో ఈ శబ్దాలు బయటకు వెలువడతాయి రామ శబ్దం తీసుకుంటే రమ్ అనేటువంటి ధాతువుతో తయారవుతుంది క్రిష్టు శబ్దం తీసుకుంటే క్రిష్ అనేటువంటి శబ్దంతో తయారవు ధాతువుతో తయారవుతుంది ఇలాగనే ప్రతి శబ్దానికి ఒక ధాతు ఉంటుంది ఆ ధాతువుకి ఒక అర్థం కూడా ఉంటుంది మన సంస్కృత వాంగ్మయంలో సంస్కృతాన్ని అధ్యయనం చేయాలనుకుంటే దానికి ధాతు పాఠం అని ఉంటుంది రెండు వేల ధాతువులు ఉంటాయి మంజరి అని ఉంటుంది అకారాది షకారాంతం అన్ని శబ్దాలు అందులో ప్రతి శబ్దాన్ని మనం కంఠస్థం చేయాలి అకారానికి ఏ శబ్దాలైతే అకారంతో ఎండ్ అవుతుందో రామ అన్నప్పుడు రా మా అన్నాం కదా చివరిన ఆ అని పలికింది కదా అది అకారాంత శబ్దం అలాగనే సీత అన్నాం కదా అది ఆకారాంత శబ్దం స్త్రీలింగం ఆకారాంత శబ్దం పుల్లింగం ఆకారాంత శబ్దాంతం స్త్రీలింగం అలాగనే ఉ అనుందనుకోండి గురువు అది ఉకారాంత శబ్దం సో ఇలా ఒక్కొక్కటి కూడా అకారాంతము ఉకారాంతము ఇకారాంతము ఇలా ఒక్కొక్క అంతంతో ఒక్కొక్క అక్షరాలు అంతమైనప్పుడు వచ్చేటువంటి శబ్దాలన్నింటినీ మనం చూస్తామన్నమాట శబ్దమంజరి ఇవి కొన్ని వందలుంటాయి రామ రామో రామాహ రామన్ రామో రామాన్ రామేణ రామాభ్యాం రామై రామాయ రామాభ్యాం రామేభ్య రామాత్ రామాభ్యాం రామేభ్య రామస్య రామయో రామానాం రామే రామయో రామేషు హే రామ హే రామో హే రామాహ ఇది శబ్దమంజరి విభక్తి ప్రత్యయాలు అంటే మనం కూడా తెలుగులో నేర్చుకున్నప్పుడు డుము రూలు ప్రథమా కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతంఛేన్ తోడంతో తృతీయ విభక్తి వలనన్ కంటెన్ కట్టి పంచమి విభక్తి కదా ఇవన్నీ కూడా విభక్తి ప్రత్యయాలు అలాగనే శబ్దమంజరి కూడా విభక్తి ప్రత్యయాలది రామ ఒక రాముడు రామవు ఇద్దరు రాముళ్ళు రామాహ చాలా మంది ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ప్లూరల్ అంటే సింగులర్ డ్యూయల్ ప్లూరల్ ఇది శబ్దవాచకం అన్నమాట ఇలా ప్రతి శబ్దానికి ఈ వాచకం ఉంటుంది సంస్కృత వాంగ్మయం చాలా గొప్పది చాలా అనంతమైంది అంతేకాదు ఈ శబ్ద మంజరి అయిపోయిన తర్వాత ధాతుపాఠమైన తర్వాత ఇదంతా కంఠస్థం చేసిన తర్వాత పాణినీయ సూత్రాలు నాలుగు వేలు ఉంటాయి అంటే ఈ శబ్దాలన్నీ ఎలా ఉత్పత్తి అయ్యాయి శబ్ద సామీప్యాలు సారూప్యాలన్నీ ఎలా కలిగాయి ஆயி உன் அருள் இருக்கு ஏவோங் ஐயவுச் ஹய வரட் லன் யமங்கணனம் ஜபை கணதஷ் ஜபகணதஷ் கபச்சடத சடதௌ கபை ஷசர் ஹல் இது மாஹேஸ்வராணி సూత్రాని వృద్ధిరాదేచ్ ఇక్కడి నుంచి మొదలవుతుంది నాలుగు వేల సూత్రాలు ఇదంతా కూడా మొదలవుతుంది సూత్రాలు ఈ నాలుగు వేల సూత్రాలు కంఠస్థం చేయాలి ఇకపోతే సంధులు సమాసాలు కృదంతాలు తద్దితాలు కారకాలు ఇవన్నిటినీ మనం అధ్యయనం చేయాలి ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఈ సూత్రాలకి సూత్ర భాష్యం పతంజలి మహర్షి ఇచ్చినటువంటి సూత్ర భాష్యం పతంజలి భాష్యం ఉంటుందంటే యోగ సూత్రాలు కాదు దీనికి ఒక పతంజలి ఉన్నాడు ఆయన సూత్ర భాష్యం ఇచ్చాడు కారికాలను ఉంటాయి ఇవన్నిటినీ అధ్యయనం చేస్తే అప్పుడు పరిపూర్ణంగా సంస్కృత పండితుడు అవుతాడు అంటే ఇంత అధ్యయనం చేయాలి అంటే మనం ఒక ఇప్పుడు మొదలు పెడితే కనీసం అంటే ఇప్పుడు వయసు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కంఠస్థం చేయడం కష్టం అదే చిన్న వయస్సులో లేక ప్రాయంలో అయితే వెంటనే బుద్ధి గ్రహిస్తుంది సో అందుకని ఏ పదో ఏట పదకొండో ఏట ప్రారంభిస్తే వాడు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్లు పూర్తయ్యేటప్పటికీ ఒక సంస్కృత పండితుడై కూర్చుంటాడు వాడు మహాపండితుడు అవుతాడు విషయాలన్నీ వాడికి దర్శనం ఇవ్వడం మొదలవుతుంది కాబట్టి అటువంటి సంస్కృతాన్ని అంటే ఇప్పుడు మనకు రాలేదని బెంగపెట్టుకోక్కర్లేదు ఉన్నది మనకు అర్థం చేయించేస్తే చాలు సంస్కృతం అనేటువంటిది భాషా మాధ్యమం కానీ ఆ భాషా మాధ్యమంలోనే ఇవన్నీ దాగున్నాయి కానీ సంస్కృతాన్ని కేవలం భాష వరకే అనుకుంటారు కానీ గొప్ప సంస్కారాన్ని నింపుతుంది సంస్కృతం సంస్కృతం కనుక ఒక వ్యక్తి అధ్యయనం చేయడం మొదలు పెడితే అసలు వాడి సంస్కారంలో కూడా మార్పులు వచ్చేస్తుంది సంస్కృత భాషకి ఆ ఔన్నత్యం ఉంది అది మనిషిలో కూడా వ్యక్తిలో కూడా సంస్కారాన్ని తీసుకొస్తుంది భాషలో సంస్కారాన్ని తీసుకొస్తుంది భావనలో కూడా సంస్కారాన్ని తీసుకొస్తుంది సంస్కృతానికి అంత గొప్ప శక్తి ఉంది అందుకని చూడండి ఏ భాష మాట్లాడినా ఆ భాషకి ఔన్నత్యం ఉంది దాని గొప్పతనం ఉంది కానీ సంస్కృతంతో సమానమైన భాష ఈ ధరిత్రిలో లేనే ఈ భూమి మీద సంస్కృతంతో సమానమైన భాష సంస్కార సంస్కారములు అంటే మనిషిని సంస్క్రియతే అనయా ఇది సంస్కార అంటే దేని ద్వారా అయితే సంస్కరింపబడుతున్నామో వాటిని సంస్కారములు అన్నారు అంటే సంస్కరింపబడేదానికి చాలా మార్గాలు మన శాస్త్రాలు చెప్పాయి ఒకటి కర్మ రెండు భక్తి మూడు ఉపాసన ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి సంస్కరింపబడడానికి మనిషి కేవలం రోజు పూజ చేసినంత మాత్రాన అదొక్కటే సంస్కారం అనుకోక్కర్లేదు ఉపాసన చేసే ఉన్నారు ధ్యానంలో ఆ స్వాత్మానుభూతిని పొందేవాళ్ళు ఉన్నారు సేవ చేసి చాలా మంది సంస్కర సంస్కరింపబడ్డారు నాకు తెలిసి ఒక ఆవిడ ఆవిడకి పూజ ఏం చేయదు ఇంట్లో ఉదయం దీపం పెడుతుంది దేవుడి దగ్గర దండం పెడుతుంది ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తిని భగవంతుడిగా ఆరాధిస్తుంది భర్తను ఆరాధిస్తుంది పిల్లల్ని ఆరాధిస్తుంది అత్తగారిని మామగారిని ఇంట్లో ఉన్నటువంటి తోడుకోడల్ని వాళ్ళని వీళ్ళని బావగారిని మరుగుల్ని వాళ్ళ పిల్లల్ని అసలు ఏ భేదము చూడదు అందరిలో ఏమిటో ఆవిడకి అదొక అదొక సేవ చేయాలి కానీ ఆవిడ నాకు ఒక పదేళ్ల క్రితం పరిచయం ఆవిడతో ఏమిటండి మీకేం బోరు కొట్టదా ఇలాగ ఉదయం లేచి బట్టలెతికి గిన్నెలతో నీళ్లు చిప్పి పూడ్చి ముగ్గులు పెట్టి గిన్నెలన్నీ సర్దేసి వంటలు వండి వచ్చిన వాళ్ళకంతా వండి వార్చి పోసి వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళని పడుకున్న తర్వాత వాళ్ళు గదులు చింది ఎన్ని చేసి ఇదే పని మీద ఉన్నారు అని అంటే ఆవిడ ఏమని తెలుసండి నాకు వేరే పూజ అక్కర్లేదండి ఇందులోనే నా మనసు అలాగా లీనమైపోతుందండి ఆవిడ సేవ సేవతో కూడా మనస్సుని సంస్కరించుకోవచ్చు పూజతో కూడా మనసుని సంస్కరించుకోవచ్చు ధ్యానంతో కూడా మనసుని సంస్కరించుకోవచ్చు పారాయణ చేసి కూడా మనసుని సంస్కరించుకోవచ్చు మనస్సుని సంస్కరించుకునేదానికి విభిన్నమైన మార్గాలు చెప్పబడింది కానీ ఆ సంస్కరింపబడ్డ మనస్సుని ఏం చేయాలి అదే జ్ఞానానికి ఉపయోగపడుతుంది ఆ మనస్సులో సంస్కారం లేకపోతే జ్ఞానానికి ఉపయోగపడదు ఒకసారి మనస్సు సంస్కరింపబడిన తర్వాత ఆ వ్యక్తి సంస్కారవంతుడైతే వాడు జ్ఞానానికి ఉపయోగపడతాడు అందుకనే చిత్తస్వ శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే వస్తు సిద్ధి విచారేణ నకించిత్ కర్మకోటి విహి శంకర్లు ఆత్మబోధలు అంటారనమాట ఈ కర్మ కానీ ఉపాసన కానీ పూజ కానీ విగ్రహారాధన కానీ ఈ పారాయణం కానీ అఖండనామ సంకీర్తనం కానీ వ్రతం కానీ సేవ కానీ నోములు కానీ తీర్థాటన కానీ జపం కానీ దానం కానీ యజ్ఞం కానీ ఇవన్నీ ఎందుకు మన చిత్తాన్ని మన అంతఃకరణని శుద్ధి చేసుకునేదానికి పాత్రను ఎలాగైతే శుద్ధి చేస్తామో లోపల అంతఃకరణ అనేటువంటి పాత్రను కూడా శుద్ధి చేసుకునేదానికి ఈ కర్మలన్నీ అంతే అంతవరకే బట్ ఒక్కసారి ఆ పాత్ర శుద్ధి అయితే అందులో జ్ఞానాన్ని మనం ఇక్కడ కూడా మనోబుద్ధులు కూడా ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ ఇది ఒక గురు సేవ చేసిన ఒక గురువుని ఉపాసన చేసిన ఎన్ని సంస్కారాలే అంతే బస్ మన మనస్సుని బుద్ధిని సంస్కరించుకునేదానికి ఇవన్నీ అంతే ఇంకా రెండో దానికి కాదు వీటి వల్ల ఏదో పుణ్యం అటండి ఏవో లోకాలు అటండి అవన్నీ కావాలనుకుని చేస్తే వస్తాయి కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అల్పమైనటువంటి అంశాలతో ముడిపెట్టుకుని వాటితో ఉంటే మనం సాధనం ముందుకెళ్ళదు మనం సాధకులం కాలేదు సాధకుడైనటువంటి వాడి యొక్క లక్ష్యం మోక్షమే రెండోది లేదు నాకు మోక్షమే కావాలి మోక్షం అంటే సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షం యథార్థాన్ని గుర్తించడమే మోక్షం పదార్థాన్ని దాటి యథార్థం దగ్గరకు చేరుకోవడమే మోక్షం అంటే కాబట్టి అటువంటి స్థితిని మనం పొందాలి అంటే ఇదిగో ఇవన్నీ సంస్కారాల కింద వస్తాయి కాబట్టి అటువంటి సంస్కారాన్ని కలిగించగలిగేటువంటి శక్తి సంస్కారవంతుని చేయగలిగే శక్తి అన్నిట్లో ఎలాగైతే ఉందో ఈ సంస్కృతంలో కూడా ఉంది సంస్కృతానికి కూడా గొప్ప శక్తి ఉంది అందుకనే సంస్కృత శ్లోకాలు కానీ సంస్కృత వచనం కానీ సంస్కృత భాష కానీ ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అంత ముద్దుగా ముచ్చటగా అలా వినాలని అలా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మన మనసు ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది కుతూహలం ఎందుకనంటే because the person has invite that సంస్కార ఆ వ్యక్తిలో ఆ సంస్కారం అనేది విడిపోయింది కారణం అక్కడ సంస్కృత ఆ పరిచయం సంస్కృతం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అక్కడ ఆ వ్యక్తి భాష భావం ఆ రూపం అంతా కూడా చాలా చక్కగా స్ఫూర్తివంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఈ ఉపనిషత్ అనే శబ్దాన్ని సంస్కృతంలో మనం కనుక దీన్ని సరిగ్గా పరిశీలన చేస్తే ఈ శబ్దానికి కూడా ఒక ధాతు ఉంది అదేంటనంటే సదుల్రు అనేటువంటి ధాతు ఈ ఉపనిషత్ శబ్దానికి సదుల్రు అంటే దాన్ని సంస్కృతంలో ఈ కొన్ని కొన్ని దాంతో రూపాంతరాలు చేసి సద్ అనేటువంటి ధాతువులు తీసుకొస్తారు అంటే ఎలాగైతే మనం ఇప్పుడు ఒక మంచి మాణిక్యం కావాలనుకోండి భూమిని తవ్వుతాం అందులో ఒక రాయి దొరుకుతుంది ఆ రాయిని బయటికి తీస్తాం కడుగుతాం కడిగితే ఏదో కొద్దిగా రంగు కనిపిస్తుంది మనకు కొద్దిగా తేడాగా మామూలు రాళ్ళ కంటే ఈ రాయి తేడాగా అనిపిస్తుంది అప్పుడు దాన్ని ఏం చేస్తాం కొడతాం కొడితే పగులుతుంది లోపల ఏమిటో రంగులుగా కనిపిస్తుంది అప్పుడు దాన్ని ఏం చేస్తాం చెక్కుతాం చెక్కి అన్నిటినీ చెక్కి తీస్తే చిన్న మాణిక్యం బయటపడుతుంది అలాగని ఇక్కడ కూడా ధాతులో కూడా ఏమంటారనంటే ధాతువు కూడా ముడిసరుకు అది చదునుగులు అనేది ముడి సరుకు దాన్ని చెక్కి దాన్ని చేసి అంతా చేస్తే సద్ అనేటువంటి ధాతు యథార్థమైనది బయటకు వస్తుంది ఆ సద్ అనేటువంటి ధాతుకి మూడు అర్థాలు ఉన్నాయి విశరణ గతి అవసాధనార్థేషు అని అంటారు విశరణము గతి అవసాధనము విశరణము అనంటే ఏంటంటే శిథిలీకరణం శిథిలీకరణం అనంటే నాశనం చేసేయడం అంటే ఊడగొట్టేయడం శిథిలీకరణం అని అంటే ఏంటి అలా బిగువుగా ఉన్నటువంటి దాన్ని వదులుగా చేసి విడగొట్టేయడం వదిలించడం నాశనం చేయడం అని అర్థం గతి అనంటే పొందడం అవసాధనం అంటే ఏంటనంటే అంతమొందించడం అవసాధనం అంటే ఎండింగ్ అనమాట క్లైమాక్స్ కాబట్టి సద్ అనేటువంటి ధాతువుకి మూడు అర్థాలు విశరణము గతి అవసాధనం బాగా చూడండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఉపనిషత్ శబ్దానికి ఎంత అర్థం ఉందో ఇప్పుడు వింటూ పోతే ఇంకొక ఈ ఈ భాషణం పూర్తయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది అబ్బా ఎంత అర్థమని ఈ సద్ అనేటువంటి ధాతువుని రూపాంతరం చేసి షత్ అన్నారనమాట ఆఖరికి ఏమన్నారు దీన్ని సద్ కాస్త షత్ అయింది ఈ షత్కి మూడు అర్థాలు ఉన్నాయి విశరణము గతి అవసాధనమని విశరణము అని అంటే నాశనమవ్వడం వదిలించడం దేన్ని వదిలించడం అంటే అజ్ఞానాన్ని వదిలిస్తుంది గతి అంటే ఏదో పొందుతున్నాం కదా అదేంటి మోక్ష ప్రాప్తి ఏవ గతి అవసాధనం అంటే ఎండ్ అవుతుంది కదా ఏమిటి జన్మ మరణ రూప సంసారం is going to be end అంటే ఈ ఉపనిషత్ అనేటువంటి దాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తికి మూడు జరుగుతుంది ఏమిటి జన్మ మరణ రూప సంసారం ఎండవుతుంది ఇది ఎండవాలంటే ఏం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అది మొదటి అర్థం అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించిందో అక్కడ మోక్షం అనేటువంటిది స్వరూపం మోక్షమై ప్రకాశిస్తుంది రెండవ అర్థం మూడవది ఎప్పుడైతే ముక్తుడయ్యాడో వాడికి ఇక జన్మ మరణాలు లేవు యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం